పొద్దున లేసి చిన్నదో బాబా చిన్నదో బాబా పొద్దున లేచింది చిన్నదో చిన్నదో పొద్దున లేసి చిన్నదో చిన్నదో చిన్నదో చిన్నదో చిన్నదో బాబా చిన్నదో చిన్నదో చిన్నది చిన్నదో ఇల్లు వాకిలి తొలిచి చిన్నదో ఓబా చిన్నదో ఓబా ఎరగంటలో సెండి చిన్నదో చిన్నది పెడకసవల వాకిలి చిన్నదో చిన్నదో చిన్నదో చిన్నది తుడిసి చిన్నదో ఓబా చిన్నదో ఓబా పెడ మీద పోసింది చిన్నదో చిన్నది పెడక సవల చిన్న ముచ్చాల రాయకి చిన్నదో బాబా చిన్నదో బాబా మన పళ్ళుతో మెల్లి చిన్నదో చిన్నది ముచ్చాల రాయకి చిన్నదో బాబా చిన్నదో బాబా మన పళ్ళుతో మెల్దా చిన్నదో చిన్నది పగడాల రాయకి చిన్నదో బాబా చిన్నదో బాబా పడవరసతో మెల్లి చిన్నదో చిన్నది పగడాల రాయకి చిన్నదో బాబా చిన్నదో బాబా పడవరసతో మెల్దా చిన్నదో చిన్నది ఎలికల చెట్టెక్కి చిన్నదో ముంతాడు నీళ్ళల్లో చిన్నదో ఓవా చిన్నదో ఓవా ముదుమొక్క కడిగింది చిన్నదో చిన్నది ఉంటాడు నీళ్ళల్లో చిన్నదో చిన్నదో నీళ్ళల్లో చిన్నదో ఓవా చిన్నదో ఓవా చేదబ్బ కడిగింది చిన్నదో చిన్నది నీళ్ళల్లో చిన్నదో ఉన్నది కడవడు నీళ్ళల్లో చిన్నదో బాబా చిన్నదో బాబా కాలైన కడిగిండా చిన్నదో చిన్నది కడవడు నీళ్ళల్లో చిన్నదో చిన్నదో చిన్నదో చిన్నది ఎలాగ ఉన్నది చిన్నదో బాబా చిన్నదో బాబా ఏ తిరుగున్నది చిన్నదో చిన్నది ఎలాగ ఉన్నది చిన్నదో చిన్నదో చిన్న పువ్వుల రేఖ చిన్నదో ఓవా చిన్నదో ఓవా సన్నంగా వేసిందా చిన్నదో చిన్నది సన్న పువ్వుల తాగి చిన్నదో ఓవా చిన్నదో ఓవా బందంగా వేసింది చిన్నదో చిన్నది చిన్నదో చిన్నదో చిన్నదో చిన్నది మూడు వందల పళ్ళు చిన్నదో ఓవా చిన్నదో ఓవా ముసలగా ఉంచిందా చిన్నదో చిన్నది మూడు వందల పళ్ళు ఆరు వందల పళ్ళు చిన్నదో ఓవా చిన్నదో ఓవా అందంగా ఉంచింది చిన్నదో చిన్నది ఆరు వందల పళ్ళు చిన్నదో చిన్నది ఇద్దరు పిల్లాల నాయుడో బాబా నాయుడో బాబా ముగ్గురు కొడుకులండి నాయుడ పల్లాకుడా ఇద్దరు ముగ్గురు కొడుకులండి నాయుడప్పల నాయుడు నాయుడో బాబా నాయుడో బాబా ఏడుగురు రైతులండి నాయుడ పల్లాగుడా ఐదుగురు పిలుపులందం నాకు కొమ్మకి నడకలందం చెర్రి పొతుకి జానలందం గొర్రె పొతుకు కొమ్ములందం కన్ను పిడకు గాజులందం కాళ్ళకేమో పట్టీలందం నుదురకేమో బొట్టు కళ్ళకేమో కాటుకందం చేతికేమో గాజులందం గాజుల గండ గంధం తడి ఆరకుండి ముద్దిరాడి పోకముంది వద్దనున్నడు రాకం తద్ది ఉతక తకత మితక నీగడతకి నాగడతకి జేగడతకిత నీగడతనాడు జేడుతా నీగడతనాడు చేరుతా కోసిక చెట్టెక్కి చిన్నదో ఓవా చిన్నదో ఓవా పిడి పెట్టల తాయి చిన్నదో చిన్నది కోసిక చెట్టెక్కి చిన్న పళ్ళు అరటి పళ్ళు బస్తాయి పళ్ళు నాంజ పళ్ళు నిమ్మ పళ్ళు దప్ప పళ్ళు యాపిలి పళ్ళు అన్ని పళ్ళు నాగి నాగిడా బాబా నాగుడా బాబా మా పళ్ళు కరవయ్యా నాగుడ పల్లాగుడా నీ పండు పంటనే చిన్నదో బాబో చిన్నదో అవి పొల పొల ఉంటాయే చిన్నదో చిన్నదా తీయ తీగుంటాయి నాగుడ పల్లాగుడా చిన్న చిన్నదుంటాయే చిన్నదో చిన్నదో పొల పొల ఉంటాయే నాగుడ పల్లాగుడా పొల పొల ఉంటాయే చిన్నదో చిన్నదా